ఇస్రాయిలు సంతతి వారిని బానిసలుగా చేసుకున్నావు ఫిరవును ఇలా అన్నాడు ఈ సకల లోకాల ప్రభువు ఏమిటి దానికి మూస ఆకాశాలకు భూమికి ప్రభు భూమి ఆకాశాల మధ్య ఉన్న సమస్తానికి ప్రభు నీవు దేవుణ్ణి నమ్మేవాడివే అయితే అని జవాబు చెప్పాడు ఫిరవులు తన చుట్టూ ఉన్న వారితో వింటున్నారా అని అన్నాడు మూస ఇలా అన్నాడు ఆయనే మీ ప్రభు కూడా పూర్వం గతించిన మీ తాత ముత్తాతల ప్రభువు కూడా ఫిరవులు అక్కడి వారితో ఇలా అన్నాడు మీ వద్దకు పంపబడిన మీ దైవ ప్రవక్త గారు పూర్తిగా పిచ్చివారుగా కనిపిస్తున్నారు మూస ఇంకా ఇలా అన్నాడు తూర్పుకు పడమరకు వాటి మధ్య ఉన్న సర్వానికి ప్రభు మీరు వివేకం కలవారే అయితే ఫెరవును ఇలా అన్నాడు నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్యుడుగా చేసుకుంటే నిన్ను కూడా జైళ్లల్లో పడి మ్రగ్గిపోతూ ఉన్న వారిలో చేరుస్తాను మూస ఇలా అన్నాడు నేను నీ ముందుకు ఒక స్పష్టమైన విషయాన్ని తీసుకువచ్చిన తరువాత కూడానా దానికి ఫిరౌను మంచిది తీసుకురా నీవు సత్యవాదివే అయితే అని అన్నాడు فألقى عصاه فإذا هي ثعبان مبين ونزع يده فإذا هي بيضاء للناظرين అతడు ఈ మాట అన్నంతనే మూస తన చేతి కర్రను విసిరాడు వెంటనే స్పష్టంగా అదొక పెద్ద పామైపోయింది తరువాత అతను తన చేతిని చంక నుండి లాగాడు అది చూపరుల ముందు మెరిసిపోసాగింది قال للملأ حوله إن هذا لساحر عليم يريد أن يخرجكم من أرضكم بسحره فماذا تأمرون قالوا أرجه وأخاه وابعث في المدائن حاشرين يأتوك بكل سحار عليم فجمع السحرة لميقات يوم معلوم وقيل للناس هل أنتم مجتمعون لعلنا نتبع السحرة إن كانوا هم الغالبين ఫిరౌను తన చుట్టూ ఉన్న సర్దారులతో ఇలా అన్నాడు ఈ వ్యక్తి నిజంగానే చేయి తిరిగిన మంత్రగాడు తన మంత్రబలం ద్వారా మిమ్మల్ని మీ దేశం నుండి తరిమివేయాలని చూస్తున్నాడు ఇప్పుడు చెప్పండి మీ ఆజ్ఞ ఏమిటో వారు ఇలా అన్నారు అతనిని అతని సోదరుణ్ణి ఆపి ఉంచండి పట్టణాలలోకి వార్తాహరులను పంపండి నేర్పరులైన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 అన్నారు మేము గెలిస్తే మాకు బహుమానం దొరుకుతుంది కదా అతడు అవును అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరిపోతారు అని అన్నాడు అప్పుడు మూస విసరండి మీరు విసరదలుచుకున్న దానిని అని అన్నాడు వారు వెంటనే తమ త్రాళ్లను చేతికర్రలను విసిరి ఫిరౌను ఔన్నత్యము సాక్షిగా మేమే విజయం సాధిస్తాము అని అన్నారు తరువాత మూస తన చేతికర్రను విసిరినప్పుడు అది అకస్మాత్తుగా వారి భూతకపు మహిమలను కవలింపసాగింది అప్పుడు మాంత్రికులందరూ అమాంతంగా సజదాలో పడిపోయారు ఇలా అన్నారు విశ్వసించాము మేము సకల లోకాల ప్రభువును మూసా ప్రభువును ఫిరౌను ఇలా అన్నాడు నేను మీకు అనుమతి ఇవ్వకముందే మీరు మూసా మాటను విశ్వసించారా నిస్సందేహంగా ఇతడు మీకు గురువు మీకు మంత్ర విద్యను నేర్పాడు సరే మంచిది ఇప్పుడే మీరు తెలుసుకుంటారు నేను మీ చేతులను కాళ్లను అభిముఖ దిశలలో నరికిస్తాను మీ అందరినీ శిలువపైకి ఎక్కిస్తాను దానికి వారు ఇలా పలికారు ఏమీ పర్వాలేదు మేము మా ప్రభువు సాన్నిధ్యానికి చేరుకుంటాము మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే అందరికంటే ముందు మేమే విశ్వసించాము وأوحينا إلى موسى أن أسر بعبادي إنكم متبعون فأرسل فرعون في المدائن حاشرين إن هؤلاء لشرذمة قليلون وإنهم لنا لغائظون وإنا لجميع حاذرون فأخرجناهم من جنات وعيون وكنود ومقام كريم كذلك وأورثناها بني إسرائيل రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని వెళ్ళిపో మిమ్మల్ని తప్పక వెంటాడటం జరుగుతుంది అని మేము మూసాకు వహీ పంపాము తరువాత ఫిరౌను సైన్యాన్ని సమాయత్తపరిచే నిమిత్తం పట్టణాలలోకి వార్తాహరులను పంపి ఇలా ప్రకటన చేయించాడు వీరు గుప్పెడు మంది మాత్రమే మాకు చాలా కోపం తెప్పించారు మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే లక్షణం గల జాతి ప్రజలం ఈ విధంగా మేము వారిని తమ తోటల నుండి చెరమల నుండి ఖజానాల నుండి మహోన్నతమైన వారి నివాస స్థలాల నుండి బయటికి తీసుకువచ్చాం వారి విషయంలో ఇలా జరిగింది రెండో వైపు ఇస్రాయిలు సంతతి వారిని మేము వీటన్నిటికీ వారసులుగా చేశాం فأتبعوهم مشرقين فلما تراءى الجمعان قال أصحاب موسى إنا لمدركون قال كلا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 వినిపించు అప్పుడు అతను తన తండ్రిని తన జాతి వారిని మీరు వేటిని పూజిస్తున్నారు అని అడిగాడు వారు ఇవి కొన్ని విగ్రహాలు వాటిని మేము పూజిస్తాము వాటి సేవలోనే మేము నిమగ్నులమై ఉంటాము అని జవాబు పలికారు అతను వారిని ఇలా అడిగాడు మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా లేదా ఇవి మీకేమైనా లాభాన్ని గాని నష్టాన్ని గాని కలిగిస్తాయా వారు ఇలా అన్నారు లేదు కాని మేము మా తాత ముత్తాతలు ఇలా చేస్తూ ఉండగా చూశాము అప్పుడు ఇబ్రాహీము ఇలా అన్నాడు మీరు పూర్వం మీ తాత ముత్తాతలు పూజిస్తూ వస్తున్న వాటిని ఎప్పుడైనా మీరు కళ్ళు తెరచి చూశారా నాకు ఇవన్నీ శత్రువులే ఒక్క సకల లోకాల ప్రభువు తప్ప ఆయన నన్ను సృష్టించాడు తరువాత ఆయనే నాకు మార్గం చూపుతున్నాడు ఆయనే నాకు తినిపిస్తాడు త్రాగిస్తాడు నేను వ్యాధికి గురి అయినప్పుడు ఆయనే నాకు స్వస్థతను చేకూరుస్తాడు ఆయనే నాకు మృత్యువును కలిగిస్తాడు తరువాత మళ్లీ నాకు జీవితాన్ని అనుగ్రహిస్తాడు తీర్పు దినమునాడు నా పాపాలను క్షమిస్తాడని నేను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 فلو أن لنا كرة فنكون من المؤمنين ఆ రోజున స్వర్గం భయభక్తులు కలవారి దగ్గరకు తీసుకురాబడుతుంది నరకం మార్గం తప్పిన వారి ముందు తెరువబడుతుంది వారిని ఇలా అడగటం జరుగుతుంది అల్లాను వదిలిపెట్టి మీరు ఆరాధించేవారు ఇప్పుడెక్కడున్నారు వారు మీకేమైనా సహాయం చేస్తున్నారా లేదా తమను తాము రక్షించుకోగలరా తరువాత ఆ దేవుళ్ళు మార్గం తప్పిన ఈ మానవులు ఇబ్లీసు సైన్యము అందరూ దానిలోకి ఒకరి మీద ఒకరు పడేటట్లుగా త్రోయబడతారు అక్కడ వారందరూ పరస్పరం పోట్లాడుకుంటారు మార్గం తప్పిన ఈ మానవులు తమ దేవుళ్లతో ఇలా అంటారు దేవుని సాక్షిగా సకల లోకాల ప్రభువుతో సమానమైన స్థానాన్ని మీకు ఇచ్చినప్పుడు మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురి అయ్యాము మమ్మల్ని మార్గం తప్పించిన వారు నిజంగానే అపరాధులు ఇప్పుడు మాకు సిఫారసు చేసేవాడు గాని ప్రాణ స్నేహితుడు గాని ఎవడూ లేడు అయ్యో ఒకసారి మళ్లీ మరలి వెళ్లే అవకాశం మాకు దొరికితే మేము తప్పకుండా విశ్వాసులమవుతాము وما كان أكثرهم مؤمنين وإن ربك لهو العزيز الرحيم నిశ్చయంగా ఇందులో ఒక గొప్ప సూచన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 భయపడరా నేను మీ కొరకు ఒక విశ్వసనీయుడైన సందేశహరుడను కనుక మీరు అల్లాకు భయపడండి విధేయత చూపండి నేను ఈ పనికి గాను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది సకల లోకాల ప్రభువు బాధ్యత కనుక మీరు అల్లాకు భయపడండి నిస్సంకోచంగా నాకు విధేయత చూపండి వారు ఇలా జవాబు పలికారు ఏమిటి మేము నిన్ను విశ్వసించాలా వాస్తవానికి అధములైన వారే నిన్ను అనుసరిస్తున్నారు దానికి నూహు ఇలా అన్నాడు వారు చేసే పనులెలాంటివో నాకేమి తెలుసు వారి లెక్క చూడటం నా ప్రభువు బాధ్యత అయ్యో మీరు కొంచెం తెలివిగా వ్యవహరిస్తే ఎంత బాగుంటుంది విశ్వసించిన వారిని వెంటివేయటం నా పని కాదు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసే వ్యక్తిని మాత్రమే వారు దానికి ఓ నూహ్ ఒకవేళ నీవు దీనిని మానుకోకపోతే తప్పక శాపగ్రస్తులలో చేరిపోతావు అని అన్నారు నువ్వు ఇలా ప్రార్థించాడు ఓ నా ప్రభూ నా జాతివారు నేను అసత్యవాదినని నన్ను తిరస్కరించారు ఇక నాకు వారికి మధ్య స్పష్టమైన తీర్పు చెయ్యి నన్ను నాతో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 وما نحن بمعذبين فكذبوه فأهلكناهم ఆద్ జాతి దైవ ప్రవక్తలను తిరస్కరించింది వారి సోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో మీరు భయపడరా నేను మీ కొరకు ఒక విశ్వసనీయుడైన దైవ ప్రవక్తను కనుక మీరు అల్లాకు భయపడండి విధేయత చూపండి నేను ఈ పనికి మిమ్మల్ని ఏ ప్రతిఫలమూ కోరను నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది సకల లోకాల ప్రభువు బాధ్యత ఏమిటి మీ వ్యవహారం ఎత్తుగా ఉన్న ప్రతి స్థలం మీద ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తున్నారు మీరిక్కడే శాశ్వతంగా ఉండిపోతారనే విధంగా పెద్ద పెద్ద భవనాలను కడుతున్నారు మీరు ఎవరినైనా పట్టుకుంటే దౌర్జన్యపరులై పట్టుకుంటారు కనుక మీరు అల్లాకు భయపడండి నా ఎడల విధేయత చూపండి ఆయనకు భయపడండి ఆయనే మీకు తెలిసినవన్నీ ప్రసాదించాడు మీకు పశువులు ఇచ్చాడు సంతానం అనుగ్రహించాడు తోటలు ప్రసాదించాడు చలమలు ఇచ్చాడు ఒక మహాదినపు శిక్ష మీకు పడుతుందని నేను భయపడుతున్నాను వారు ఇలా సమాధానం చెప్పారు నీవు బోధించినా బోధించకపోయినా మాకు అంతా ఒకటే ఈ విషయాలు పూర్వం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 కొంచెం గడువేమైనా దొరుకుతుందా అని అంటారు أفبعذابنا يستعجلون أفرأيت إن متعناهم سنين ثم جاءهم ما كانوا يوعدون ما أغنى عنهم ما كانوا يمتعون అయితే వారు మేము విధించే శిక్షకై తొందరపడుతున్నారా దీనిని గురించి నీవేమైనా ఆలోచించావా ఒకవేళ మేము వారికి ఏళ్ల తరబడి విలాస జీవితం గడిపే వ్యవధిని ఇచ్చినా వారిని దేన్ని గురించి భయపెట్టటం జరుగుతూ వచ్చిందో అదే తరువాత వారిపైకి వచ్చి పడినప్పుడు వారికి లభించిన జీవిత సామాగ్రి వారికి దేనికి పనికి వస్తుంది وما أهلكنا من قرية إلا لها منذرون ذكرى وما كنا ظالمين చూడు హితబోధ బాధ్యతను నిర్వహించేందుకు హెచ్చరిక చేసేవారు లేకుండానే మేము ఎన్నడూ ఏ నగరాన్ని నాశనం చేయలేదు మేము అన్యాయపరులము కాము وما تنزلت به الشياطين وما ينبغي لهم وما يستطيعون إنهم عن السمع لمعزولون దీనిని తీసుకుని కిందికి దిగిన వారు శైతానులు కారు ఈ పని వాటికి యుక్తమైనది కాదు అవి అలా చేయనూ లేవు దీనిని వినే విషయంలో